హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే మనము నిన్న కృష్ణుడిచి పరమ సత్యము అనే ఒక విషయం గురించి నిన్న తెలుసు తెలుసుకున్నాము తర్వాత ఆ పెంపుళ్ళే ఆ బాలిక రామాంజులు వారితోటి ఏం మాట్లాడుతుందని ఇప్పుడు మనము తెలుసుకుందాము ఆమె చెప్తుంది ఈరోజు ప్రవచనంలో అడయాళం సొన్నేనో కబందని పోలే మళ్ళీ ఒకసారి వినండి అడయాళం సొన్నేనో కబందని పోలే అడయాళం అంటే గుర్తింపు ఒక ఎవరైనా మన దగ్గర సడన్గా దారి అడుగుతామని చెప్తాం కదా మీరు ఇట్లా పోండి ఇట్లా పోండి ఇట్లా వెళ్ళండి అని చెప్తాం కదా అట్లా దాన్ని అడయాళం మనకొక దారి చెప్పి చెప్పడం మనకి ఒక గుర్తింపు ఫస్ట్ ఇటు దొరుకుతుంది ఫస్ట్ అది దొరుకుతుంది అక్కడ లెఫ్ట్ తీసుకోండి రైట్ తీసుకోండి అని చెప్తాం కదా జీపీఎస్ ద్వారా అంతా మనకు పోయినప్పుడు జీపీఎస్ చూపిస్తుంది ఇక్కడ లెఫ్ట్కి తీసుకోండి ఇక్కడ రైట్కి తీసుకోండి అని చెప్పేసి అది వచ్చేసి గ్లోబల్ పొజిషనరీ సిస్టమ్ జీపీఎస్ ఇది గోవిందాస్ పొజిషనరీ సిస్టమ్ ఇది కూడా జీపీఎస్ఏ అంటే ఈ జీపీఎస్ ద్వారా మనము ఈ జీపీఎస్ కనబెడతాయి ఆ జీపీఎస్కి అయితే అర్థం కాదు నేను దారి అడిగినాడు అది ఊరికే చెప్తాయి లెఫ్ట్కి పో రైట్కి పో అని చెప్తాయి కానీ ఈయన పోయే పర్పస్ దానివల్ల ఈయనకు లాభం నష్టం దానికి ఏం తెలియదు కానీ ఈ జీపీఎస్కి అయితే గోవింద ఈ సిస్టమ్కి అయితే కరెక్ట్గా పొజిషన్ సిస్టమ్ ఈ ఈ సిస్టమ్కు కరెక్ట్గా తెలుస్తుంది ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు దేనికి వెళ్తాడని చెప్పేసి కానీ ఒకరికి మనము ఒక ఐడియా చెప్పినప్పుడు మనం కరెక్ట్గా తెలిసి ఉండాలా ఇది నేను కరెక్ట్గా చెప్తున్నానా దానివల్ల ఆయన ఏమైనా తప్పు పని చేస్తే ఆ ఫలి ఫలితం ఆ ఒక్క పాపం మనకు వస్తాయి మనం ఒక దారి చెప్పేసి మంచి పని మంచిగా అయితేనా ఆ మంచి పని కూడా ఆ పుణ్యం కూడా మనకు వస్తాయి కాబట్టి ఒక దారి చెప్పడం లేకుండా ఒక అడయాళం అడయాళం ఒక గుర్తింపు నానా ఎట్టుపోండి పోండి సార్ పోండి అని చెప్తాం కదా దానివల్ల వచ్చే సుకృతి దానివల్ల అది కూడా ఒక భక్తికి దానివల్ల కూడా పెద్ద లాభం ఉందని చెప్పి ఆమె చెప్తుంది మనం కొన్నిసారి కొన్ని ఇప్పుడు బృందానకంత పోయినప్పుడు కొన్నిసారి అక్కడ గైడ్లంతా వస్తారు చూడండి వాళ్ళు మనకు దారి చెప్తారు ఏదో చిన్న చిన్న పిల్లలు కూడా చెప్తారు కొన్ని అంత వాళ్ళు మనం భాగవతం మొత్తం చదివేసి కృష్ణుడు మనకి ఎక్కడెక్కడ ఏం చేసినాడని మనకు తెలిసి ఉండదు బృందావనంలో కానీ అక్కడ ఒక ఆటో రిక్షా వాడు చిన్న కుర్రోడు కూడా క్లియర్గా చెప్పగలుగుతాడు లెఫ్ట్కి వెళ్ళండి ఇది మనం కూర్చోబెట్టేసి ఎక్కడ వెళ్ళాలి ఘాట ఇక్కడ శ్యామ్ సుందర్ మందిర్ గో గోపీజన ఇది రాధా మదన్ మోహన్ టెంపుల్ నిధివన్ అట్లా సేవ కొంచెం వేరే వేరే ప్లేస్కి ఎట్లా వాళ్ళు మనని ఈజీగా గైడ్ చేస్తారు ఈజీగా తీసుకుని పోతారు వాళ్ళు కరెక్ట్గా తెలుసు ఈ రోడ్ ఇక్కడికి వెళ్తాయి ఈ రోడ్ ఇక్కడికి వెళ్తాయి అని చెప్పేసి అట్లా ఇట్లా ఒక భక్తి మార్గంలో కూడా ఒకరికి మనము సరి అయిన ఒక దారి చూపించడం అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్ దాన్ని ఈమె ఏం చెప్తుందంటే అడయాళం అంటుంది అడయాళం అంటే అది అగుర్తింపు ఇట్లా వెళ్ళండి సార్ ఇట్లా వెళ్ళండి సార్ అని చెప్పేసి ఆ చెప్పడం అనేది అదొక చాలా మంచి విషయం ఒకసారి రామాంజుల వారు తిరుపతి వైపుకి వెళ్తూ ఉంటారు ఆ తిరుపతి వైపుకి వెళ్తా వెళ్తూ ఉంటే తను అనేక శిష్యులు ఉన్నారు గొప్ప గొప్ప శిష్యులు ఉన్నారు బ్రహ్మచారులు సన్యాసులు తనతోటి ఉన్నారు రామంజుడు సాక్షాత్ ఆదిశేషుని ఒక అవతారము ఆయన అట్లా పోతూ ఉంటే అక్కడ ఆ దారిలో ఒక నాలుగో వర్ణం కలిగిన వ్యక్తి నాలుగో వర్ణం చెందిన వ్యక్తి అక్కడ ఉంటాడు ఆ నాలుగో వర్ణానికి చెందిన వ్యక్తిని అడిగితే రామంజుల వారు నన్న తిరుమలకి ఎట్లా వెళ్ళాలా అని చెప్పి అయితే ఆయన అంటాడు స్వామి మీరు ఇట్లా ఎట్లా వెళ్ళాలా ఇట్లా ఎట్లా వెళ్ళాలని చెప్తాడు అట్లా వెళ్ళాలని చెప్పంగానే ఆ రామాంజుల వారు యతిరాజ్ అంత గొప్ప సన్యాసి ఆ ఒక్క బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ మూడు వర్ణ కింద కూడా ఇంకా కిందకుండే ఆ వర్ణానికి చెందిన ఆ వ్యక్తికి మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ సాష్టాంగ ప్రణామం చేస్తారు శిష్యులు అడుగుతున్నారు ఎందుకు స్వామి ఆయనకి ఎందుకు మీరు ఇన్నిసార్లు దండం పెడుతున్నారంటే రామాంజులవారు అంటారు ఆయన వైకుంఠానికి దారి చూపిస్తున్నాడు అని చెప్పేసి ఆయన వైకుంఠానికి దారి చూపించినాడు అందుకోసం నేను ఆయనకు దండం పెడుతున్నాను అని చెప్పేసి అట్లా ఒక్క ఒక్కరిని ఒక మనం దారి చూపించేప్పుడు మనం ఒకరు ఏదైనా ఒక అడిగినప్పుడు మనం కొద్దిసేపు ఆలోచించాలా ఇది భక్తి మార్గానికి సంబంధించిన విషయమా భక్తి మార్గానికి సంబంధం లేని విషయం అని చెప్పేసి ఏదైనా తాగుబోతులు వేరే ఊరు వాళ్ళు సార్ సార్ ఇక్కడ అది ఎక్కడ ఉంది ఈ షాపులు ఎక్కడ అమ్ముతున్నారు ఇదంతా అడిగితే అప్పుడు మనం చెప్పినామనుకోండి మనకు నెక్స్ట్ బర్తంత పనిష్మెంట్ వస్తుంది మనం చిన్న తప్పు మనం చేసింది కానీ మనకు దానికి ఒక సపరేట్గా పనిష్మెంట్ ఉంటాయి మనము అట్లా ఒకసారి మనం ఎవరికైనా ఏదైనా చెప్పినప్పుడు దారి చెప్పేప్పుడంతా కొద్దిగా ఆలోచించాలా ఇది ఆయనకు మంచి చేసే దారియా ఆయన చెడిపించే దారి అని చెప్పేసి అట్లా మనం ఈ విషయంలో చాలా స్మార్ట్గా ఉండాలా అట్లా అటువంటి అటువంటిది ఒక భక్తికి సంబంధించిన విషయాన్ని ఆమె ఇప్పుడు మాట్లాడుతుంది ఈ బాలిక వీళ్ళతోటి రామాంజుల వారితోటి అడియాడం సొన్నేనో కబందనే పోలే అంటే ఆమె ఏం చెప్తుందంటే ఇక్కడ కబంధుడు అరణ్యకాండలు వచ్చే రామాయణంలో వచ్చే స్టోరీ ఇది ఆ కబంధుని యొక్క స్టోరీ రామాయణంలో మనకు చూడొచ్చు ఇది ఈ విషయము వచ్చేసి రామాయణం అరణ్యకాండ చివరికి వస్తాయి అక్కడ కబంధను గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలా ఎందుకంటే ఆయన ఏ విధంగా రామలక్ష్మణుకు సహాయపడినాడు అనే విషయం గురించి ఆమె ఇప్పుడు మాట్లాడుతుంది సో కొద్దిసేపు మనము ఆయన గురించి కొద్దిగా తెలుసుకునేసి మనం తర్వాత ఇంకా ఈ కథలు ఇంకా ముందుకెళ్దాము సో ఒకసారి ఆ అడవిలో రామలక్ష్మణులు ఇద్దరు పోతూ ఉంటే అక్కడ ఒక భయంకరమైన ఒక శబ్దం వినపడుతుంది భయంకరమైన శబ్దం వినపడితే ఎటువైపు నుంచి ఈ శబ్దం వస్తుందని చెప్పేసి రామలక్ష్మణులు చూస్తూ ఉన్నారు రామలక్ష్మణులు చూస్తూ ఉంటే <clears throat> పెద్ద ఒక మంట ఒక పెద్ద ఒక అగ్ని జ్వాలలాగా కనిపిస్తుంది ఇది ఎక్కడ ఎక్కడి నుంచి కనిపిస్తుంది అంటే అది ఒక కళ్ళు పెద్ద కళ్ళు కనిపిస్తూ ఉంది రామ రామలక్ష్మణులు చూస్తున్నారు దగ్గర దగ్గరే ఎనిమిది కిలోమీటర్ వరకు ఒక యోజన పొడుగుంటుంది ఒక చెయ్యి రెండు చెయ్యి బయటకు వస్తూ ఉంది ఆ ఎనిమిది కిలోమీటర్ వరకు ఒక చేయి రెండు చేయి వచ్చి ఎనిమిది కిలోమీటర్ వరకు ఉంది అట్లా ఆ రెండు చేయి దూరం నుంచి వస్తుంది వచ్చినప్పుడు రామలక్ష్మణులు చూస్తున్నారు చూసే లోపల పెద్ద శబ్దం మాట్లాడే శబ్దం వినపడుతుంది ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు ఇక్కడ ఏం కావాలి మీకని గట్టిగా మాట్లాడుతున్నాడు మాట్లాడి మాట్లాడి టక్ అని చెప్పేసి లక్ష్మణ్ణి పట్టుకున్నాడు ఒక చేతిలో లక్ష్మణ్ని పట్టుకున్నాడు ఇంకా లక్ష్మణుడు అన్న అన్న నీ తప్పించిపో నీ ఇక్కడి నుంచి దూరం పో పరిగెత్తు పరిగెత్తు అని చెప్తున్నాడు లక్ష్మణుడు ఆ లోపల రాముని కూడా పట్టుకున్నాడు రాముని పట్టుకుంటే రాముడికి లక్ష్మణుడికి అర్థం కాలేదు ఇది ఏమిరా బాబు ఇది ఏమి ఇది ఒక చెయ్యి ఇంత పొడుగుండి ఇంకా వాడు శరీరం ఎంత దూరంలో ఉన్నాయి వీడు ఎవరు ఇంత ఘోరంగా ఉన్నాడు అని చెప్పేసి ఇంకా వాడు నవ్వుతా ఉన్నాడు నవ్వుతున్నాడు అడుగుతున్నాడు ఎందుకు వచ్చినారు ఇక్కడ ఏం కావాలి ఇక్కడ అని చెప్పి ఏం చేయలేకపోతున్నారు రామ లక్ష్మణులు ఇద్దరు ఆలోచిస్తున్నారు ఏం చేయాలని చెప్పేసి ఏదో ఈ పిల్లలకి ఐస్ క్యాండ్ ఇచ్చినట్ల అట్లా ఇద్దరిని రెండు చేతులు పట్టుకున్నాడు రాముణ్ణి లక్ష్మణ్ణి కేర్ లేకుండా ఆయన ఇంకా ఆశ్చర్యపడేసి ఆయన ఆ రాముడు అంటున్నాడు లక్ష్మణ్ తోటి ఇన్ని అష్టశస్త్రాలు విద్య వచ్చి మనకు ఇన్ని ఇన్ని రకాల బలం ఉంది మనకు క్షత్రియ బలము కానీ కొన్ని టైం మనల్ని ఎట్లా ఇరికిచ్చేస్తాయి చూడు మనకి ఇన్ని తెలిసినా కానీ కొన్ని సమయం నుంచి మనం తప్పించుకోలేకపోతున్నాం అంటే ఇంకా లక్ష్మణుడికి మండిపోయింది ఏమన్నా ఈ టైంలో ఇట్లంతా మాట్లాడుతున్నావు మనము ఈయనకి మొత్తం చేతులే ఫుల్ బలం ఉన్నట్టు ఉంది వేరేం కనపడట్లేదు ఒళ్ళేం కనపడట్లేదు ఈయన చేతికే ఫుల్ శక్తి ఉన్నట్టుంది మనం ఏం చేసేదొద్దు ఈయన చేతు నరకేచ్చా సరిపోతాయని చెప్తున్నాడు అయితే ఆయన అంటున్నాడు నాకు ఆకలిగా ఉంది ఆ దేవుడే నాకు ఒక అరేంజ్మెంట్ చేసేసి మిమ్మల్ని ఆహారంగా ఈరోజు పనిపిస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఆ కబంధ రాక్షసుడు అంటా ఉన్నాడు నాకు ఆకలికి సరైన వ్యక్తులు అంటే వీళ్ళ రామలక్ష్మణులు ఆయన ఒక నోటుకు ఒక చాక్లెట్ లాగా ఉంటారు ఎందుకంటే ఆ నోరు తెరిచి కూర్చుంటాడు ఈ ఏనుగులంతా కొండ అనుకుని దాని లోపల పోతాయి ఆటే నోరు మూసేస్తాడు అంత పెద్ద సైజు ఉంటుంది ఆయనకు ఈ జింక పిల్లలంతా లెక్కనే లేదు అదే హోమియో ట్యాబ్లెట్ లాగా అవుతుందేమో నాకు తెలియదు అంత చిన్న చిన్నగా అనిపిస్తాయి వెనక మళ్ళీ సింహాలు పులిలు అంత పోతూ ఉంటే ఒక ఏదో సైడ్కి దొరుకుతాయి కొద్దిగా పళ్ళుకి అట్లా ఒక ఏనుగు అప్పుడప్పుడు ఒక నాలుగైదు ఏనుగులు ఒక సరిపోతే ఏదో కొద్దిగా కడుపు నిండినట్టు అనిపిస్తాయి అంత పెద్ద నోరు అట్లా నా వీళ్ళని పట్టుకోవడానికి పోతా ఉన్నాడు పట్టుకునేసి చేతులు పట్టుకునేసి తినడానికి పోతా ఉంటే ఆయన రాములు వారు చూస్తాడు రాములు వారు చూసేసి ఆ కుడివైపు చేతు పైన రాములు వారు కూర్చున్నారు ఆ చేతులు నరకెచ్చేస్తారు ఆ చేతులు నరకేస్తారు ఎడం వైపు లక్ష్మణుడు కూర్చున్నాడు లక్ష్మణుడు ఆ చేతులు నరకేచ నరకేస్తాడు అట్లా అప్పుడు కబంధుడు అడుగుతాడు మీరు ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చినా పడిపోయినాడు పెద్ద కొండ పడినట్లు పడినాడు కిందకు రెండు చేతులు నరకేస్తే మొత్తం రక్తం నిండిపోయింది ఆకాశ భూమి రెండు కలిస్తే ఎటువంటిది ఒక శబ్దం రావచ్చు అటువంటిది ఒక భయంకరమైన శబ్దము అక్కడ వినపడుతుంది అట్లా ఆయన అర్థం కాలే ఇది రామలక్ష్మణుకు ఎవరు వీడు ఎక్కడి నుంచి ఇంత పెద్ద శరీరం ఈ అడవిలో ఎట్లా పుట్టింటాడు వీడు అని ఆలోచిస్తూ ఉంటారు ఆయన ఆయన కబంధుడు అడుగుతాడు చెయ్యి మాత్రం పోయింది కదా కడుపు ఆయనకి కడుపు కడ నోరు ఉంది డైరెక్ట్ ఆ చేతు ద్వారా అట్లా కడుపుకు డస్ట్బిన్లు వేసినట్లు వేస్తూ ఉంటాడు అట్లా ఆ నోరు మధ్యలో ఉంటుంది కడుపు ఆ ఇంకా చెస్ట్ కడ ఆయన ఒక ఛాతి కడ ఆ కళ్ళు ఉంటాయి ఒక కళ్ళు ఉంటాయి ఆయనక అట్లా ఆయన అడుగుతాడు అడిగితే ఆయన అంటాడు నేను మంచి దేవతా శరీరం ఉండింది నాకు చాలా అందంగా ఉండేవాడు మంచి శరీరం ఉండింది ఈ స్థూల శిర అనే ఒక బ్రాహ్మణుడు మహర్షి ఆయన ఈ యజ్ఞల కోసము సమితుల్ని అంతా సంగ్రహించినప్పుడు నేను ఈ భయంకరమైన రూపం తీసుకునేసి ఆయన్ని భయపెట్టించేసినాను చేస్తే ఆయన నీకు ఈ రూపమే శాశ్వతంగా ఉండిపో అని చెప్పేసి ఆయన శాపం ఇచ్చినాడు అందువల్ల నాకు ఈ రూపం ఉండిపోయింది నిజంగా చెప్పాలంటే నేను ఒక ధను అనే ఒక ఆయన కుమారుడు నాకు ఇది ఉండింది మంచిగా తపస్సు చేసినాను చాలా సంవత్సరాలు నేను తపస్సు చేసినాను బ్రహ్మదేవుడిని బ్రహ్మదేవుడు నాకు తపస్సుకు మెచ్చుకునేసి నాకు మంచి వరం ఇచ్చినాడు దీర్ఘాయుష్యంగా ఉండని వరం ఇచ్చినాడు అందువల్ల నాకు ఇంకేం భయం లేదని చెప్పేసి నేను అని చెప్పేసి ధైర్యంతో ఏం చేసినాను ఇంద్రునితో గొడవకు పిలిచినాను ఇంద్రుని గొడవకు పిలిచినాను అట్లా ఇంద్రుడితోటి గొడవకు పిలిస్తే ఇంద్రుడు నాతో వచ్చిన గొడవకు వచ్చినాడు గొడవకు వచ్చేసి వజ్రాయుధంతో ఒకటే తలకకు కొట్టేసినాడు మనం ఈ క్రికెట్ అంతా ఆడుకున్నప్పుడు ఆ వికెట్కి ఆ బ్యాట్ తోటి ఒక టకటక కొట్టేస్తాం కదా ఫస్ట్ ఆడుకునే ముందు అట్లా ఆ బ్యాట్ తోటి ఆ వికెట్ కొట్టినట్లు ఒక ఈయన తలకు ఒకే ఒక తలకు అట్టే వజ్రాయుధంతో కొస్తే కొడితే అది అట్లే నలిగి లోపలికి వెళ్ళిపోయింది తలకాయ తలకాయ లోపలికి వెళ్ళిపోయింది తలకాయ లోపలికి వెళ్ళిపోయేసి ఆ వెంటికలు మాత్రం గొంతు కడ నిలబడింది తలది వెంటికలు మాత్రం గొంతు కడ నిలబడింది తలకు ఫుల్ లోపలికి వెళ్ళిపోయింది తల లోపలికి వెళ్ళిపోయింది ఆ కొట్టిన దెబ్బకు అది కాలు కూడా లోపలికి వచ్చేసింది ఆ వజ్రాయుధం ఒక పవర్ ఎట్లుండదు దద్దిచ్చిదొక దీంతో తయారు చేసింది కదా వజ్రాయుధం ఎంత పవర్ఫుల్ ఎముకలతో తయారు చేసిన వజ్రాయుధం ఆయన ఎంత మహానుభావుడు ఉండాలి ఆయన వచ్చేసి ఏదో మనము కొన్ని టెంపుల్ అరే ప్యాంట్ షర్ట్ వేస్తే మీకు అన్నం పెట్టరండి అని చెప్తే ఎవరన్నా ఇంకా కరుణతోటి సరే నీ ఈ చెదర్ తీసుకురారా మళ్ళీ నువ్వు ఇంక ఇంటికి పోయి నీవు దుప్పు ఇది ప్యాంటు మార్చే లోపల ఇక్కడ అన్నం అయిపోతుంది సాంబార్ అయిపోతుంది మాతోటి కూర్చోరా అని చెప్పేసి ఎవరైనా చెదర్ ఇచ్చినట్లు అట్లా ఆయన శరీరమే ఇచ్చేస్తున్నాడు దేవతలకు సహాయపడతాయి పడిని చెప్పేసి శరీరమే ఇచ్చేస్తున్నాడు ఇంకా ఎంత తపస్సు ఎంత ఒక భక్తి ఎంత భగవంతుని ఒక సేవ చేసిన ఆ శరీరము ఆ ఎముకలు కూడా అంత పవిత్రత ఉండేది అంత శక్తి ఉండేది ఆ వజ్రాయుధంతో వజ్రాయుధంలో దాంట్లో ఒకటి కొడితే ఆయన పచ్చడి అయిపోయినాడు తలకేమో లోపలికి వెళ్ళిపోయింది కాలేమో కాలు కూడా కడుపుకు వచ్చేసింది కాలు లోపలికి వచ్చేసింది తలకాయ లోపల పోయింది ఆ గొంతు కడుపు చూస్తే కొద్దిగా వెంటికలు తలది వెంట్రుకలు మాత్రం ఒక కోడికి ఇట్లా ఉంటుంది కదా అట్లా పైకి ఇట్లా ఒక షేప్ లాగా వచ్చేసింది వెంట్రుకలు మాత్రం ఇంకా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు ఈ మొత్తము ఆ ధను ఆయన ధనుదు కొడుకు అప్పుడు ఆ బ్రాహ్మ దేవత దేవతలాగా అంత అందం ఉండైనా ఆయన ఆ టైంలో ఇంద్రుని రిక్వెస్ట్ చేస్తాడు ఇంద్ర ఇంద్ర ఇట్లాంటిదంతా నన్ను ఇట్లా నన్ను నరకి నాకు నరకం చూపించద్దు ఇంకా చంపే ఇంకా నాకు చంపే అంటే ఇంద్రుడు అంటాడు నేను చంపలేనైనా నీ బ్రహ్మ దగ్గర దగ్గర ఆల్రెడీ దీర్ఘాయుష్యం కావాలనుకున్నావు కదా అది బ్రహ్మదేవుని వరం ఉంది నీకు కాబట్టి నేను ఏం చేయలేనని చెప్తాడు ఈయన ఒక అహంకారంలో మనకు ఎంత గర్వం వచ్చినప్పుడు కూడా మనం ఎవరితోటి పోరాడుతున్నామో ఎవరిని యుద్ధానికి పిలిచినామనే తెలియకుండా పోయి పోయి ఇంద్రుని పిలిచినాడు ఆ ఇంద్రుని ఒక గొప్పతనం తెలియక ఇంద్రుడు కొట్టిన ఒక దెబ్బ కొట్టి తలకాయ లోపలికి వెళ్ళిపోయింది కాలు కడుపుకు వచ్చేసింది ఒక విచిత్రంగా ఉన్నాడు ఇంకా ఇంద్రుని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఈ రూపంలో నేను తినలేను ఆకలి చావాలా నా వల్ల కుదరదు నాకు తినడానికి కూడా అవకాశం లేదు తల నోటే నా తలకే లోపలికి వెళ్ళిపోయింది కదా నేను ఎట్లా బతికేది నన్ను ఎట్టో ఒకటి చంపే చంపే అని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇంద్రుడు ఏమంటాడే నేను భయ అని చెప్పేసి ఆ తలకాయని మళ్ళీ కడుపుల నుంచి బయట తీస్తాడు కొద్దిగా తలకాయ అంత ఆ కడుపులే అనుకో తలకాయ ఉంటుంది ఆ కడుపులే నోటు నోరు ఉంటుంది మీరు ఈ నంటర కప్ప అంటారు కదా నంటర కప్ప చూసి ఉంటుంది కదా క్రాబ్ ఆ క్రాబ్ మీరు చూస్తే చేతుల కాళ్ళంతా సపరేట్గా ఉంటుంది మళ్ళీ ఆ కడుపు కడ అనే దానికి తలకాయ కళ్ళు నోరు మొత్తం అక్కడే ఉంటుంది మధ్యలో కడుపు కడనే అట్లా రెడీ చేసినాడు ఇంద్రుడు తలకాయనట్టే కడుపు లోపల నుంచి తలకాయని తీసే కొద్దిగా ముందు పెట్టేసినాడు తర్వాత <clears throat> చెస్ట్ కాడ ఒక కళ్ళు కూడా ఓపెన్ చేసి అంత ప్లేస్ ఇచ్చేసి కళ్ళు కూడా పెట్టేసినాడు ఆ చెస్ట్ కూడా బయటకు వచ్చేసింది ఇది కళ్ళు కూడా ఒక కళ్ళు బయటకు వచ్చేసింది కడుపులు పెద్ద ఆయన ముఖం వచ్చేసింది ఫేస్ వచ్చేసింది ఇంకేదైనా తినాలనుకుంటే డైరెక్ట్ తినొచ్చు గోళ లేదు ఇంకా అక్కడ ఇంక నాలిగ నుంచి ఇక్కడ పోయి లోపల మనం ఎంత పాపం చేస్తున్నాం కదా ఈ రుచి కోసం అలవాటు పడి లే టక్ వేసేస్తే లోపల డైరెక్ట్ పోయి పడతాయి ఈ ట్యూబులు అన్నం పోయినట్టు ఏమి నాలిగతోటి సంబంధం పడి ఉప్పో పులిపో కారమో దేంట్లో రుచి ఉందా రుచి లేదా ఏ ప్రాబ్లం లేదు ఏ పాపం లేదు ఏదైనా టక్క లోపలికి పోతే ఆ లిఫ్ట్లు పోయి పడినట్టు లోపలికి డైరెక్ట్ పోయి పడతాయి అట్లా ఈయన అంతా ఇంద్రుడు ఆయనకు హెల్ప్ చేసినాడు అనుగ్రహం చేసేసినాడు అనుగ్రహం చేసేసి రామలక్ష్మణుల మేము ఎవరు ఏమని మొత్తం చెప్పేసినారు ఎట్లెట్లా సీతాదేవిని రావణుడు అపహరించినాడు అపహరించిన తర్వాత మేము ఇక్కడ నుంచి ఆయన ఆమెని వెతుక్కొని వెతుక్కొని ఈ దారిలో వస్తూ ఉన్నాము ఈ దారిలో వస్తూ వస్తూ మాకు <clears throat> ఇట్లంతా వేరే వేరే వాళ్ళకి ఆయన అనుభవాలంతా చెప్పుకునేసి లాస్ట్కి ఇక్కడ నీవు కనిపించినావు అందువల్ల ఈ జరిగిందంతా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు జరిగిందంతా చెప్పుకుంటూ వస్తూ ఉంటే అయితే మీరే నా రామలక్ష్మణులు చెప్పి చాలా ఆనందపడిపోతారు ఎందుకంటే నాకు ఆ ఋషి శాపం ఇచ్చినప్పుడు ఈ రూపమే నీకు శాశ్వతం ఉండిపోనని చెప్పి శాపం ఇచ్చినప్పుడు నేను ఆయన క్షమ కోరుకున్నాను క్షమ కోరుకుంటే ఆ ఋషి అన్నాడు ఫ్యూచర్లో భవిష్యంలో రామలక్ష్మణులు వస్తారు వాళ్ళను ఈ శరీరాన్ని నీ చేతులు నరకేసి తర్వాత నిన్ను కాల్చి పడేస్తే నీకు మళ్ళీ ఆ దివ్య శరీరం వస్తుంది అని చెప్పేసి నీ పాత శరీరం మళ్ళీ వస్తుందని చెప్పేసి నాకు వాళ్ళు అనుగ్రహం చేసినారు కాబట్టి నాకు హెల్ప్ చేయాలా నన్ను మీరు కాల్చాలని చెప్పేస్తారు అట్లా ఆయన ఏం చేస్తాడంటే ఒక కొండ కడక తీసుకొని పోయేసి పెద్ద శరీరం కదా ఆ కొండ కడ పోయేసి ఒక మంచి ప్లేస్ చూసుకునేసి నేను కాల్చేస్తాడు కాల్చేస్తే ఆ కాల్చినప్పుడు ఒక దివ్యమైన శరీరం వస్తాయి ఆ దివ్యమైన శరీరం అప్పుడే ఒక అంశం అంశం ఒక ముఖంతో కలిగిన ఒక మంచి పుష్పక విమానం ఉంది దాని లోపల ఈయన కూర్చున్నాడు మంచిగా దేవతలాగా మెరుస్తున్నాడు ఆయన కూర్చున్నాడు ఆయన కూర్చునేసి అప్పుడు రామలక్ష్మణులో రామలక్ష్మణుకు దండం పెడతాడు ఆయన దండం పెట్టేసి చెప్తారు ఆ విషయం ఈమె చెప్తుంది ఆ ఒక ఆయన ఏం చెప్తాడంటే మీరు ఇక్కడ నుంచి మీరు వెస్ట్కి వెళ్ళండి పడమరకి వెళ్ళండి పడమర నుంచి మీరు నార్త్కి వెళ్ళాలా ఉత్తరానికి వెళ్ళాలా అటు వెళ్తే మీకు అక్కడ మంచి మంచి కోనేరు మంచి మంచి పక్షులు మంచి చెట్లు మంచి అందమైన అడవి దొరుకుతుంది బాగుంటుంది అక్కడ చాలా బాగుంటుంది అక్కడ సుగ్రీవుడు ఉన్నాడు ఆయన కూడా వాళ్ళ అన్న ఒక బాధ నుంచి తప్పించుకొని అక్కడెక్కడ తిరుగుతుంటాడు ఆయనకు అన్ని ఊర్లు తెలుసు అన్నది దెబ్బ తట్టుకోలేక ప్రతి ఒక్క ఊరు తెలుసుకున్నాడు ఆయన అన్ని ఊరు తిరిగి తిరిగి ఆయన వస్తూ ఉన్నాడు అన్ని ఊర్లు తెలుసు మీరు అన్ని ఊర్లు జరిగే విషయం కూడా తెలుసు ఆయనతోటి ఒక నలుగురు వానరులు కూడా ఉన్నారు చాలా మంచి వాళ్ళు ఉన్నారు సో ఆయనతోటి నువ్వు ఫ్రెండ్షిప్ పెట్టుకో ఆయనతోటి సఖ్యం ఆ సఖ్యం కోసం పాతకాలంలో యజ్ఞమే చేసేవాడు అనమాట ఆ సఖ్యము జీవితాంతం ఉండాలని చెప్పేసి యజ్ఞం చేసేవాడు అట్లా ఆయనతోటి ఆ స్నేహం చేసుకొని యజ్ఞం చేసుకో యజ్ఞం చేసుకునేసి తర్వాత అట్లే ముందుకెళ్ళేసి ముందుకెళ్ళేసి అట్లే పోతే నీకు శబరిదొక ఆశ్రమం దొరుకుతుంది మతంగముని ఆశ్రమము తర్వాత నీ కోసం ఎదురు చూస్తున్న ఒక శబరి అనే ఒక మంచి భక్తురాలు ఉంది సో ఆమె అక్కడ ఆమెతో మాట్లాడితే నీకు సహాయపడుతుంది అట్లా నీకు నేను మేము చెప్పినట్లు నీ ఇట్లా ఇట్లా ఫాలో చేస్తూ వస్తూ ఉంటే ఈ సుగ్రీవుడు కూడా నీలాగనే భార్యని పోగొట్టుకున్నాడు సో నీవు కూడా భార్యను పోగొట్టుకున్నావు కాబట్టి మీరిద్దరూ కలిసిపోతే నీకు ఆయన సహాయపడతాడు అట్లే కాకుండా నీవు కూడా ఆయనకు సహాయపడడానికి అవుతాయి మీరిద్దరు ఒకరికొకరు సహాయపడే విధంగా ఉంటుంది కాబట్టి మీరు నేను చెప్పినట్ల ఇట్లట్లా వెళ్ళు ఇట్లట్లా వెళ్తే నీకు మంచి జరుగుతాయని చెప్పేసి ఆ రాములు వారు సీతాదేవిని పోగొట్టుకున్నప్పుడు ఉండే బాధ ఎందుకంటే దేవుడు ఆయన ఆయనకేం బాధ ఉండదు కానీ నటిస్తున్నాడు దేవుడు అంటే ఆయనే మనుష్య రూపంగా వచ్చినప్పుడు నేను మనుషులాగానే ప్రవర్తిస్తానని చెప్పేసి మాట ఇచ్చినాడు కాబట్టి ఆ విధంగా నటిస్తూ వస్తూ ఉన్నాడు సీతా సీతా సీత అని చెప్పేసి అరుస్తూ ఎక్కడుంది నా సీత ఎక్కడ పోయినావు ఎక్కడ పోయినావు అని చెప్పేసి ఏడుస్తూ వస్తూ ఉంటే ఈ ఆయన ఒక బాధ బాధని ఇది చేసింది ఈ కబంధుడు ఆయన ఒక బాధ నుంచి విముక్తుడు చేసేసి నీవేం బాధపడదు నీకు సహాయం పడేవాడు సుగ్రీవుడు ఉన్నాడు మంచి బలం ఉంది ఆయనకు ఆయన కూడా నీలాగనే సమస్య ఉంది నీ ద్వారా ఆయన సమస్యలు పోతాయి ఆయన ద్వారా నీ సమస్యలు పోతాయి కాబట్టి నీకు మంచి జరుగుతుందని చెప్పేసి ఒక గైడ్ చేసింది ఆ గైడ్ చేసిన దాన్ని మామూలుగా ఇది నవరాత్ర సమయంలో అంతా రామాయణం తొమ్మిది రోజులు రామాయణం ప్రవచనం చేస్తారు లేకుండా యుగాది టైంలంతా రామనవమి రామ రాముడు అపి అపిరెన్స్ డే టైంలో అంతా నవరాత్రి తొమ్మిది రోజులు రామాయణం ప్రవచనం చేసేప్పుడు మామూలుగా ఈ విషయం అంత పెద్దగా తీసుకోరు దీన్ని అట్లే స్కిప్ చేస్తారు చాలామంది కానీ ఈమె చూడండి ఎంత తెలిసి ఉండాలి ఎంత శాస్త్రజ్ఞానాలు ఉండాలా ఇంత చిన్న విషయం కూడా మైండ్లో పెట్టుకునేది ఎట్లా రాములు వారు ఒక బాధకు ఉన్నప్పుడు రాములు వారికి ఒక కబంధుడు సహాయపడినాడు ఎట్లట్లా చేయి ఎట్లట్లా చేయి నీకు మంచి జరుగుతుంది నీకు ఇది సహాయపడుతుందని చెప్పి చెప్పినాడు ఇట్లాంటి పని నేను చేయలేదు కదా నేను ఒక తిరుకోళూరులో ఉన్నాను అక్కడ కూర్చునేసి వచ్చిన వాళ్ళకు ఇట్లా వెళ్ళండి మా తిరుకోళూరు వైతమానిది ఉన్నాడు అక్కడనే మధురకవి ఆళ్వార్ది పుట్టిన ప్లేస్ ఉంది ఇంకా కొద్దిగా మీరు ముందుకు వెళ్తే ఆళ్వార్ తిరునగరి ఉంది అక్కడ ఆదినాథ పెరుమాళ్ళు ఉన్నారు నమ్మ పెరుమా నమ్మాళ్ళవారు కూర్చున్న చింత చెట్టు ఉంది సాక్షాత్ అక్కడనే అన్ని ముప్పై రెండు గుడి నుంచి భగవంతుడు వచ్చి అక్కడ ఆయన దగ్గర ఆయనకు ఆయన దర్శనం చేసుకోవడానికి భగవంతుడు అక్కడికి వచ్చినాడు ఇటువంటిదంత విషయము నేను పోయి చెప్పిండాలా వచ్చిన వాళ్ళకంతా నేను ఆ వచ్చిన వాళ్ళకి అటువంటి పని కూడా చేయలేదు ఏమాత్రం సహాయం చేయలేదు నేను నేను ఎందుకు ఇక్కడ ఉండాలని చెప్పేసి ఎందుకంటే ఆమె బాధ అది అక్కడ తిరుకోళూరు పెంపుళ్ళే రామంజులు చెప్పే మాటది ఒక రహస్యం ఏమంటే ఇక్కడ ఇట్లా ఒక మంచి పని చేయలేదు నాకు దేవుడు చెయ్యి ఇచ్చినాడు నోరు ఇచ్చినాడు కళ్ళు ఇచ్చినాడు పది మందికి ఏదో సహాయపడి ఉండొచ్చు నా దగ్గరే దీనికేం పెద్ద ఖర్చులు ఏముండదు చెప్పడం జస్ట్ ఇట్లా పోండి ఇట్లా పోండి అని చెప్పడము కానీ ఆ పని నేను చేయలేదు కదా ఇంత చేసింటే కూడా ఇది ఏమో చిన్న విషయం కాదు ఆమె పెద్దగా మాట్లాడుతుంది దీని గురించి అంటే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన విషయం ఎంత పెద్ద పెద్ద విషయాలు మాట్లాడింది ఆళ్వారి గురించి అంతా ఇది కూడా అంత పెద్ద విషయమే నిన్న కృష్ణుడు సత్యమని చెప్పిన విషయం మాట్లాడిందామే సత్యం అంటే ఎప్పుడు చేంజ్ కానివాడు ఎప్పుడు అట్లే ఉంటాడు ఆయన అదే గుణం ఉంది ఆయనకి ఇప్పుడు కూడా ప్రహ్లాద్ దగ్గర చూసినప్పుడు ఏ గుణం ఉండిందా తర్వాత ధ్రువుడి దగ్గర చూపించిన ధ్రువు ధ్రువుడు దర్శనం చేసేప్పుడు ఎంత ఏ మంచి గుణాలు ఆయన ఉందా ఆ గుణాలు ఆయన దగ్గర మారవు అట్లే ఉంటుంది మనము ఆ ప్రహ్లాదుడిలాగా ధ్రువుడిలాగా మనం భక్తుడు కాలేదు కాబట్టి ఆయన ఆయనేమే ఇప్పుడు కూడా దేవుడు అదే విధంగా ఉన్నాడని చెప్పేసి నేను చెప్పింది కదా కృష్ణుడే సత్యం అని చెప్పేసి అట్లా అది ఎంత మనం సీరియస్గా దాన్ని డిస్కస్ చేయాలన్నా ఇది కూడా ఆమె అంత సీరియస్గా చెప్తా ఉంది నేను అంత చిన్న సహాయం కూడా చేయలేదు కదా అని చెప్పేసి ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు మనం ఒక జగన్నాథ్పురిలో ఒక లీల ఉంది మీరు విని ఉంటారు ఒక ఆయన ఈ మాంసం అంతా అమ్మేవాడు మాంసం అమ్మేవాడు ఏం చేస్తాడంటే ఒక స్కేల్ పెట్టుకున్నాడు తూకం పెట్టుకునేసి ఒకవైపు మాంసం పెడతా ఉన్నాడు ఇంకొక వైపు వచ్చేసి శాలిగ్రామం పెడతా ఉన్నాడు పెద్ద పెద్ద శాలిగ్రామం వాళ్ళు ఎంత మాంసం అడుగుతారో దాని తగ్గట్టు శాలిగ్రామం రాయి పెడతాడు వాళ్ళు ఒక కిలో అడిగితే ఆయన దగ్గర ఒక కిలోది వెయిట్ అంత శాలిగ్రామం ఉంటుంది పెద్దది అది పెడతాడు ఆ అర కిలో అడిగితే ఇంకా ఐదు వందల గ్రాము బరువు ఉండే శాలిగ్రామం ఉంటుంది అది పెడతాడు అట్లా చేస్తూ ఉన్నాడు ఆ ఒక చేతిలో అనిండ రక్తం అంత ఉంటుంది దాన్ని ఇట్టిట్టు పెడుతున్నాడు తర్వాత మాంసం ఒకసారి తీస్తాడు ఎక్కువ అయితే మాంసం తీసేస్తాడు పైన చూస్తాడు మళ్ళీ ఈ రాయి తీస్తాడు ఇంకొక రాయి పెడతాడు ఇట్లా శాలి ఒక చేతులు శాలిగ్రామము ఒక చేతిలో ఆ మాంసం తాగుతున్నాడు ఆ శాలిగ్రామ పైన రక్తము ఇదంతా ఉండింది ఒక బ్రాహ్మడు చూసినాడు ఏమయ్యా వీడికి పిచ్చి పట్టింది ఏమే సాక్షాత్ శాలిగ్రామము చందనము శ్రీగంధము పసుపు కుంకుమంతో అలంకారం చేయాలా తులసితోటి దీనికి అర్చన చేయాలా దీనికి కుంకుమ పూతోటి దీనికి పాలు కలిపి నైవేద్యం పెట్టాలా శాలిగ్రామం ఇది కలకండ ఇదంతా బెటర్ దీని ద్రాక్ష అంత పెట్టరా దీన్ని మంచిగా ఆరాధన చేయాలా సాక్షాత్ దేవుడు ఇది ఇదేమి చేతులు రక్త చేతులు పట్టుకొని దీన్ని ఒకసారి ఆద తీస్తున్నాడు ఇంకోసారి ఆ మాంసం పెడుతున్నాడు ఒకసారి ఇది ఇంకొక శాలిగ్రామం పెట్టుకున్నాడు ఈయనకి ఆచారం కానీ ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఇది శాలిగ్రామం సాక్షాత్ దేవుడు అని ఈయనకి ఇంతవరకు చెప్పలేదా ఎంత గొప్పది శాలిగ్రామం శాలిగ్రామం తాకిన వాళ్ళని చేయి పట్టుకోవడానికి దేవతలు వెయిటింగ్లు ఉంటారు అంత గొప్పది శాలిగ్రామ పూజ అనేది అంత శాలి అంత గొప్ప శాలిగ్రామానికి ఈయన అపచారం చేస్తున్నాడు అని చెప్పేసి బ్రాహ్మణుడు ఒకటి చూస్తాడు బ్రాహ్మణుడు చూసి చెప్తాడు నాయన ఇది శాలిగ్రామం నాయన ఇట్లంత పెట్టుకోకూడదు ఎంత పెద్ద పాపం తెలుసా నీవు ఆల్రెడీ పాపం చేస్తున్నావు నీవు ఇక్కడ నీవు ఆల్రెడీ పాపం ఇది ఆ బుచ్చర్ మాంసం కట్ చేసేవాడు ప్రభుపాద్ ఒక స్టోరీలు చెప్తారు కదా నీవు ఇక్కడ ఉండే కూడా సేమ్ పైన పైన సేమ్ ఇక్కడ నీకు నరకమే అక్కడ నరకమే నీవు బతికి ప్రయోజనమే లేదంటారు నీవు ఇప్పుడే చనిపోయి నీ నీవు ఎక్కడున్నా నీకు సేమే నీవు చనిపోతేనే ఒకటే బతికితే కూడా ఒకటే అని చెప్పేసి మాంసం అమ్మేవాడు అట్లాంటి పాపం అయ్యా ఒక్క పాపం మధ్యలో ఇంకొక పాపం చేస్తున్నావు అంటే ఆయన అన్నాడు సరే నీవు వేరే ఏదైనా ఇనుముదొక్క రాయిలను ఇస్తానన్నా నీవు శాలిగ్రామ్ నాకు ఇచ్చేస్తే ఇది మా పాపం ఇది అని చెప్పేసి బ్రాహ్మణుడు ఆ శాలిగ్రామాన్ని తీసుకుంటాడు శాలిగ్రామాన్ని తీసుకునేసి ఆయన కడ మంచిగా దానికి మంచిగా బాగా కడిగేసి పసుపు అంత వేసేసి మంచి క్లీన్ చేసి దాన్ని మంచి శుభ్రం చేసి పాలుతోటి పంచామృత అభిషేకం అంతా చేసి మంచిగా భక్తితోటి పాటలంతా పాడేసి అన్ని భక్తితోటి పూజ చేస్తే శాలిగ్రామ్ అన్నింది నాన్న నీ పూజ బాగుంది కానీ నాకు ఆ మాంసం అమ్మేవాడి చేతికి పోవాలనింది నేను అక్కడే పనిపించేయమన్నారు ఇదేమో ఆశ్చర్యంగా ఉంది ఆయనకు ఇదేమి దేవుడికి ఇట్లాంటి ఇది ఇట్లాంటిది ఒక ఏమైపోయింది దేవుడికి దేవుడేమి ఈ మాటలు అంటున్నాడు నేను నా ఇంత మంచి పూజ ఆయనకు నచ్చలేదు అంటున్నాడు నేను ఆ రక్తము చేతులు తగులుకొనేసి ఆ మాంసం తీసు పెడుతూ ఉండే వా ఆయన చేతికి నేను వెళ్తున్నాను అంటాడు ఆ పాపి చేతికి నేను వెళ్తానని చెప్తున్నాడే ఈ దేవుడు ఎందుకురా బాబు ఇట్లాంటి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇంకా దేవుడు మాట ఉల్లంఘించలేము సరే అని చెప్పేసి మళ్ళీ బాధతోటి తులసితోటి గంధం అంతా దానికి లేపనం చేసి ఆ శ్రీగంధం అంతా పెట్టుకునేసి ఆ దేవుడిని శాలిగ్రామం మళ్ళీ తీసుకుని వచ్చేసి ఈ మాంసం అమ్మేవాడికి ఇచ్చేస్తాడు మాంసం అమ్మేవాడికి ఇచ్చేసి చెప్తున్నాడు నాయన ఇది ఏ నీ పుణ్యమో నీవేం భాగ్యం చేసినా నాకు తెలియదు నేను మంచిగా వేద సూక్తలను పఠిస్తూ మంచిగా అభిషేకం చేస్తూ మంచిగా అలంకారం చేస్తూ మంచిగా పూజ చేస్తూ ఉంటే స్వామి అంటున్నాడు నేను ఆయనతోటి ఉంటున్నావు నా నాతోటి ఉండడానికి ఆయనకి ఇష్టం లేదంటే నీది రక్తంతో ఆ కలిసిన చెయ్యి ఆ మాంసం తాకిన చెయ్యి అయినా పర్లేదు నేను ఆ ఆయనతోటి ఉండాలనుకున్నాను దయచేసి నీవు ఆయన దగ్గరనే పనిపించున్నాను అని చెప్పేసి అంటున్నాడయ్యా ఆ దేవుడు అని చెప్పేసి కానీ ఆయనకి ఇచ్చేసినాడు ఏడుస్తూ ఇస్తాడు ఆ బ్రాహ్మణుడు రాముడు ఏడిసిస్తూ ఆయన కాలు పట్టుకొని చెప్తున్నాడు నాయన ఏదో ఏదో నీకి శాలిగ్రామానికి ఏదో ఒక సంబంధం ఉంది ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడు ఇట్లాంటిది ఒక మాటలు మాట్లాడాడంటే ఏదో ఒక మీ ఇద్దరికి సంబంధం ఉంది నాయన నీవు జాగ్రత్తగా ఉండు ఏమైనా కానీ ఇది సాక్షాత్ దేవుడిదు దీన్ని ఇట్లంత చేయడానికి లేదు సాక్షాత్ దేవాది అని చెప్తాడు ఏమో ఈ యొక్క పవిత్రమైన భక్తుడు నోటు ద్వారా నుంచి శాలిగ్రామ దొక గొప్పతనము శాలిగ్రామ సాక్షాత్ దేవుడు ఈ విధమంతా విన్న తర్వాత ఆ బ్రాహ్మణుడి దగ్గర కొద్దిగా మార్ ఆయన మాంసం కట్ చేసే వాడి దగ్గరే మార్పు వచ్చింది అరే ఇంత ఇదిగా చెప్తున్నాడే సాక్షాత్ దేవుడు అంటున్నాడు మళ్ళీ ఆ దేవుడికి నేనే కావాలని ఈ దేవుడు ఇష్టపడుతున్నాడు అంటున్నాడు ఆయన ఒక షోడసోపచారము ఆయన వేద సూక్తలతోటి పూజలు ఏ మొద్దని నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాడు అయితే ఇది నిజమైన పాపకార్యం కదా నా కడుపు కోసం ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నాను దీన్ని ఆపేస్తాను నేను ఇంకా ఎక్కడన్నా పక్కనుండే పక్కన అంటే జగన్నాథ్పురి పక్కన ఉంది వాళ్ళకు నేను జగన్నాథ్పురికి వెళ్తాను అక్కడ ఏదో దొరికిందని తినేసి బతుకుతాను అక్కడ ఏం ప్రసాదం కరువు లేదంటున్నారు నా కడుపు కోసం అక్కడ ఏం కరువు ఉండదు జగన్నాథ్ అంత తిని మిగిలి పడేసింది నాకు సరిపోతాయిలే నా నాలాంటి వాడికి అని చెప్పేసి అనుకొని అట వెళ్తాడు అయితే ఈ బ్రాహ్మణుడు కూడా అనిపిస్తుంది వీడు ఒక్క శరీర లక్షణం చూస్తే మంచి బ్రాహ్మణులాగా మంచి తేజస్సుకున్నాడు వీడి వీడికి ఎటు ఎట్లప్ప వీడికి ఒక ఈ దరిద్రమైన ఒక ఈ వృత్తి దొరికింది ఇటువంటి పని మీద ఎట్లా ఆసక్తి కలిగింది అని చెప్పేసి ఆయన కూడా అంటా ఉన్నాడు ఆయన కూడా అట్లా వస్తూ ఉంది ఈయనకి ఎందుకు ఇట్లాంటి థాట్స్ వచ్చింది అప్ప అని చెప్పేసి సరే ఇంకా ఆయన అక్కడి నుంచి వదిలేసి ఆ శాలిగ్రామని పట్టుకొని జగన్నాథ్పురి పోదామని బయలుదేరుతున్నాడు మార్గ మధ్యంలో ఒక ఇల్లు కనిపిస్తుంది ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయి అమ్మాయి దగ్గర ఏదో తాగడానికి నీళ్ళు ఏమో అడిగినాడు పాప ఆకలిగా ఉంది ఏమైనా ఉంది ఇచ్చేయమ్మా అంటే అమ్మాయిని అమ్మాయి ఈయన చూసి ఈయన ఒక అందం చూసి చాలా అట్రాక్ట్ అయిపోయింది మంచి తేజస్సుగా ఉన్నాడు మంచి అందంగా ఉన్నాడు ఏదో ఆయన చూసి ఆయన అనుభవించాలని కోరి కలిగింది ఇంకా ఆయన రా లోపల రా అని చెప్పేసి అన్నం నీళ్ళు ఇచ్చే ఒక రీజన్ చెప్పుకొనేసి లోపల పిలిపించి ఆయనతోటి ఎంజాయ్ చేయాలి అనుభవించాలని తన ఆశని వ్యక్తపరిచినప్పుడు ఆయన అన్నాడు నీకేమైనా బుద్ధి ఉందా ఇంటి లోపల నీ భర్త ఉన్నాడు భర్త ఉన్నప్పుడు ఇంకొక వాళ్ళపైన ఇటువంటి ఆశని నీవు చూపిస్తున్నావు ఇది తప్పు కదా నీకు అంత తెలియదంటే ఆమె లోపల కిచెన్కి వెళ్ళింది ఒక కత్తి తీసుకుని వచ్చేసి భర్తని పొడి చేసి చంపేసింది అమ్మో ఎంత దురాత్మరాలు ఈమె ఎంత పాపి భర్త ఉన్నప్పుడు ఇటువంటి పిచ్చి పని చేస్తున్నావా అని అడిగిన దానికి వెంటనే పోయి భర్తని చంపేసి వచ్చిందే ఈమె ఎంత పాపిష్టరాలు ఉండాలని చెప్పేసి భయపడిపోయినాడు ఇటువంటి వాళ్ళ దీంట్లో మనం నీళ్ళు తాగినా కూడా ప్రమాదం చెప్పేసి పారిపోవాలని అక్కడ నుంచి పారిపోవాలని ప్రయత్నం చేస్తే ఆమె ఏం చేసింది ఈయన ఇంక ఇరికించాలని చెప్పేసి ఆమె తన బట్టలను తానే చింపుకొని తన అంతా తానే చింపుకొని రంగనన్ను చింపుకొని నన్ను అత్యా అత్యాచారం చేసినాడని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఈయనకి ముందే అట్లే పరిగెత్తుకుని వస్తూ ఉంది పరిగెత్తుకుని వస్తూ ఉంటే అక్కడ వాళ్ళు చూసేసి అక్కడ గ్రామస్తులు చూసేసి వీడు దొంగ దొంగ వీడు మహా కిరాతకుడు చెప్పేసి ఈయన పట్టుకోవాలని చెప్పేసి అందరూ వచ్చేసి పట్టుకుంటారు పట్టుకునేస్తే ఈమె చెప్తుంది ఈయన చాలా డేంజరస్ పిల్లో ఆకలిగా ఉందన్నాడు సరే ఈయన లోపల పిలిచి అన్నము నీళ్ళు ఏదో ఇస్తాను అనుకుంటే ఇట్లా నా పైన తన ఒక కామ కోరికలను చూపించినాడు నన్ను అత్యాచారం చేయడానికి వచ్చినాడు నా భర్త ఉన్నప్పుడు అటువంటి పని చేసినాడు అంతేకాకుండా నా భర్త ఉన్నప్పుడు భర్త అడ్డుకొస్తే భర్తని భర్తను చంపేసినాడు వీడు అంత అని చెప్పేసి ఆ లోకల్ వాళ్ళకంతా చెప్తుంది ఇంకా ఆ లోకల్ వాళ్ళంతా వినేసి ఆ స్థళీయులు వినేసి వాళ్ళు అన్నారు వీడు మహాపాతకుడు ఉన్నాడు ఇటువంటి పాపం చేసేవాడు చేయి ఉంచ ఉండకూడదు అని చెప్పేసి రెండు చేతిను నరకేస్తారు రెండు చేతులు తీసేస్తారు ఈయనకి ఏం అర్థం కావట్లేదు ఏ నేనేమో మంచి మార్గంలో పోవాలని వచ్చినాను ఇక్కడేమో రెండు చేతులు తీసేస్తున్నారు తర్వాత ఇట్లా చెప్తున్నారు నేను ఏ పాపం చేయలేదు నన్ను ఊరికేనే ఆమెతో కామం అనుభవించే ప్రయత్నం చేసిన అని చెప్పింది ఆమె చెప్పింది తర్వాత ఆ భర్తను ఆమెనే చంపింది తర్వాత నేను చెప్పింది చెప్పి నా పైన ఆరోపణ చేసింది ఇదేం జరుగుతుంది ఎందుకోసం జరుగుతుంది ఏం అర్థం అర్థం కాకుండా అన్నాడు సరి తన శిక్షలు అనుభవిస్తూ ఆ ఊరు నుంచి బయలుదేరిపోతా ఉన్నాడు ఆ ఊరు వదిలేసిపోయినాడు ఊరు వదిలేసి జగన్నాథ్పురికి వస్తాడు జగన్నాథ్పురికి వచ్చేసి జగన్నాథ్పురి కాడ లోపల జగన్నాథ్ బలదేవ్ సుభద్రమై ఉన్నారు జగన్నాథ్ అన్నాడు బయట ఒక నా మహాభక్తుడు ఒకడు బయట ఉన్నాడయ్యా వాడిని పిలుచుకొని రాని అని చెప్పేసి అయితే జగన్నాథ్ నాకు మిగిలిన భక్తులంతా గట్టిగా వచ్చేసి సింహద్వారం కూడా వచ్చేసి ఎవరయ్యా మహాభక్తులు ఎవరో వస్తున్నారంటే జగన్నాథుడు మీకు పల్లెకి పనిపించినాడు మీరు రాణి అని చెప్పేసి చెప్తాడు అట్లా జగన్నాథ్ బాబు అట్లా ఆయన ఏం చేస్తాడు అక్కడ బయటకు వచ్చేసి ఆయన ఇది చేస్తాడు బయటకు వచ్చినాడు బయటకు వచ్చేసి ఆయన జగన్నాథుని సేవకులు వచ్చి చూస్తారు ఎవరయ్యా మహాభక్తులు అంటే భక్తులు ఎవరైనా చెప్పుకుంటారు మేము మహాభక్తులు అని చెప్పేసి వాళ్ళు ఎవరు ఏం చెప్పలేదు అట్లా వాళ్ళు సైలెంట్గానే ఉంటారు వాళ్ళు ఏం ఆ విషయమే చెప్పకుండా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఎవరు ఈయన అనుకున్నాడు నన్నైతే కాదు నేనైతే భక్తుడే కాదు నేను నిన్న వరకు మాంసం అమ్మేవాడు నన్ను జగన్నాథ్ పిలవడానికి ఛాన్స్ లేదు ఎవరో ఉండాలా అని చెప్పేసి చూస్తున్నాడు నేను ఆయన దర్శనం చేసుకుని పవిత్రం చేసుకుంటానని చెప్పేసి ఈ భక్తుడు చూస్తా ఏ మాంసం అమ్మేవాడు చూస్తున్నాడు చీరండి లేదు చూస్తున్నాడు చూస్తే ఎవరు ఏమి పల్లకిలు ఎవరు ఎక్కించలేదు ఎవరిని తీసుకుని పోలేదు తర్వాత వాళ్ళు మళ్ళీ జగన్నాథ్ దగ్గరికి వచ్చేసి లోపలికి వచ్చేసి వాళ్ళు అన్నారు జగన్నాథ్ భగవంతుడా అక్కడ ఎవరు నీవు చెప్పే విధంగా ఎవరు లేరు అక్కడ ఏ భక్తుడు మాకు కనపడట్లేదు అయితే జగన్నాథ్ అన్నాడు అక్కడే ఉన్నాడయ్యా సింహద్వారం కాడనే ఉన్నాడు ఒక భక్తుడు చూడండి వాడికి రెండు చేతులు ఉండవు ఆయన తీసుకుని రాండి అని చెప్తే బయటకు వచ్చేసి చూస్తే ఈ ఈ అబ్బాయి ఉన్నాడు ఎవరైతే మాంసం అమ్ముతా ఉంటాడా ఈ అబ్బాయి అక్కడ ఉన్నాడు అట్లా ఈ అబ్బాయి తీసుకుని వచ్చేసి అబ్బాయి ఏం చేస్తాడంటే పల్లకిలు కూర్చోబెట్టేసి జగన్నాథ్ దగ్గర లోపల పోయి దింపేస్తారు ఆయన దిగుతాడో దిగేసి చూస్తాడో జగన్నాథ్ బలదేవ్ సుభద్రం అయి మిగిలిన వాళ్ళంతా మంచి ఆనందంతో కీర్తన చేస్తున్నారు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే మంచి భక్తితోటి మిగిలిన వాళ్ళంతా కీర్తన చేస్తూ ఉన్నారు కీర్తన చేస్తూ ఉంటే ఆయన ఆయన కూడా చెయ్యి పైకి ఎత్తడానికి ట్రై చేస్తున్నాడు కానీ చెయ్యలేదు చెయ్యి పైకెత్తినట్లు ఆయనకు అనిపిస్తుంది చెయ్యి చేయలేదు అని ఆయన కూడా గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే గట్టిగా ఆయన అట్లా జపం చేస్తూ ఉంటే సడన్లీ జగన్నాథ్ ఒక అనుగ్రహం వల్ల మళ్ళీ ఆయనకు రెండు చెయ్యి వచ్చేసింది ఆశ్చర్యపోతున్నాడు ఎది ఎట్లరా ఒకసారి చెయ్యి నేనేదో పాపం చేసినని చెప్పేసి నేను అత్యాచారం చేసినని చెప్పి నా రెండు చేతులు తీసేసినారు లేనిపోనిదంతా నా పైన వేసేసినారు మళ్ళీ ఏమో రెండు చేయి పోగొట్టుకున్నాను మళ్ళీ జగన్నాథ్ ఏమో మళ్ళీ రెండు చేయి ఇచ్చేసినాడు తాను ఏం చేసినానో తనకు అర్థం కాకుండా ఉంది ఎందుకు జగన్నాథ్ నాపైన కోపం చూపించినాడు ఒకప్పుడు ఎందుకు మళ్ళీ ప్రేమం చూపించినాడు జగన్నాథ్ ఏమిది నీ లీల మాకు అర్థం కాకుండా ఉంది అని చెప్పేసి ఆయన జగన్నాథ్ని ప్రార్థన చేస్తే జగన్నాథ్ అంటాడు నీవు గత జన్మంలో ఇంతకు ముందు నీవు మహాభక్తుడుగా ఉన్నావు మంచి వేదపారణం చేస్తున్నావు వేదపారణం చేస్తే ఒక ఆవు వచ్చేసి పోతా ఉండింది ఆవు వెనకాల ఒక బుచ్చాడు వచ్చినాడు ఆయన అడిగినాడు ఎక్కడయ్యా ఒక ఆవు ఎక్కడ పోయి నువ్వు చూసినావంటే నీ చేతు ద్వారా ఇట్లా చూపించినావు ఇట్లా పోయింది ఆవు ఈ వైపుకి వెళ్ళిందని చెప్పేసి నీ చేతు ద్వారా చూపించినావు చూపించిన దానికి శాస్త్రం ప్రకార ఒక మహా కార్యానికి నీ చేయి చేసింది కాబట్టి ఒక నీకు ఈ కసాయివాడు కసాయివాడుకు ఒక నువ్వు సాయం చేసినావు ఇట్లా పోయింది అని చెప్పేసి నువ్వు చెప్పేసినావు కాబట్టి నీ రెండు చేయిని తీసేసినారు నీవు తప్పుగా అంటే ఒక అధర్మానికి ప్రోత్సాహం చేసినావు అది నోటు ద్వారా ఏం కాదు జస్ట్ గుర్తింపు చేసినావు ఇట్లా ఇట్లా పోయిందని ఆ చేయి చూపించిన దానికి రెండు చేసి తీసేసినారు ఆ మిగిలిందంతా జగన్నాథ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆవు ఎవరు కాదు నీవు ఆ ఇంటికి వెళ్ళినావు కదా అమ్మాయి అదే అమ్మాయి ఆవుగా పుట్టింది నీవు ఆ వేదం చదివే ఆ బ్రాహ్మణుడు వేదం చదివే బ్రాహ్మణుడు నీవు ఆ చెయ్యి చేయిని అట్లా గుర్తింపుకు చూసిందని నీ చేతును కట్ చేసినారు తర్వాత ఆవుగొచ్చింది ఆ అమ్మాయి ఆవుగొచ్చింది అమ్మాయిది భర్తకు వచ్చినట్టు చూడు ఆయన వచ్చేసి ఆ కసాయివాడే ఆవుని ఆ రోజు వెతుక్కుండా వచ్చినాడు కదా చంపడానికి ఆయనే ఆ కసాయివాడు అని చెప్పేసి జగన్నాథ్ చెప్తాడు ఎందుకంటే ఆవు ఆవు ఆవు ఆవుని చంపిన దానికి ఆవుకు అమ్మాయి జన్మ వచ్చింది అదే ఆవు మళ్ళీ ఈ కసాయి వాడిని చంపింది ఇంట్లో ఈయన జస్ట్ చూపించిన దానికి చేయి చూపించిన దానికి ఇంత ఒక పెద్ద తతంగం జరిగింది అర్థం చేసుకోండి ఒక అధర్మానికి మనం ఏ మాత్రం సపోర్ట్ చేస్తే జస్ట్ ఇప్పుడు ధర్మ మార్గానికి సపోర్ట్ చేస్తున్నారు రాములు వారు సీతని కలవడానికి కబంధుడు ఆ విషయం చెప్తే దానికి ఆయనకి ఎంతో బ్లెస్సింగ్స్ వచ్చింది భగవంతుని ఒక బాధలు ఉన్నప్పుడు ఇటువంటి ఒక మంచి విషయం చెప్పేసి భగవంతుడికి సమాధానం ఇచ్చిన దానికి ఆయన మనసులో ఒక బాధని దూరం చేసిన దానికి ఆయనకు హెల్ప్ చేసిన దానికి ఆయనకు భగవంతుని ఒక అనుగ్రహం వచ్చేసింది కానీ ఇక్కడ జస్ట్ ఒక చేయి చూపించడానికి చేయినే తీయాల్సి వచ్చింది అట్లా కొన్ని మనము చెప్పేప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలా చిన్న చిన్న అధర్మానికి సంబంధించిన విషయం అంటే వాడికి ఎంత డేంజరస్ వస్తుంది ఫ్యూచర్లో అని చెప్పేసి ఈ ఒక లీల జస్ట్ ఆ గుర్తింపు కోసము చెప్తున్న ఒక ఇట్లా పో ఇట్లా పో అని చెప్పిన దానికి అంత ప్రమాదం వచ్చింది ఇదే ఒకసారి మహారాష్ట్రలో ఒక పెద్ద భక్తుడు తన శిష్యులతోటి ఒక చెట్టు చెట్టు కింద కూర్చొనేసి శాస్త్రం గురించి చెప్తా ఉన్నాడు వేదాల గురించి చెప్తా ఉన్నాడు చెప్తే చెప్తే అక్కడ ఏమొచ్చిందంటే ఎప్పుడు సత్యం పలకాలా అసత్యం పలకకూడదు ఈ విషయాలు వస్తూ ఉంది అట్లా ఈయన చెప్తా ఉన్నాడు సత్యం పలకాలని చెప్తా ఉన్నాడు అదే సమయంలో ఒక ఆవు గర్భం ధరించిన ఆవు పోతా ఉంది అక్కడ ఆవు పోతా ఉంటే ఆయన ఆవు పోతా ఆవు పరిగెత్తుని పోతా ఉంది ఈయన పిల్లలకేమో చెప్తున్నాడు ఇట్లా ఉండాలా ఇట్లా ఉండాలా మనము ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు ఈ విషయం చెప్తా ఉంటే అప్పుడు ఇంకో వాడు కత్తి పట్టుకొని వస్తూ ఉన్నాడు కత్తి పట్టుకుని వచ్చేసి ఆ ఎవరైతే వేదాన్ని బోధిస్తున్నాడా ఆ సాధు దగ్గరే ఆ బ్రాహ్మణుడి దగ్గర అడుగుతున్నాడు అనే ఇక్కడ ఒక ఆవు పోయిందా నువ్వు చూసినావా అని చెప్పేసి శిష్యులంతా చూస్తున్నారు ఆ గురుగారు ఇప్పుడు ఏం చెప్తారో చూస్తాం ఇప్పుడే పెద్ద పెద్ద కథలు చెప్పినారు అపదం చెప్పకూడదు సత్యమే పలకాలని చెప్పినారు ఇప్పుడు మా గురుగారు ఏం చెప్తారు చూస్తాం గురుగారు దొరికిపోతారు ఇప్పుడు అని చెప్పేసి శిష్యులంతా చూస్తున్నారు గురుగారిని గురుగారు అన్నారు ఆ కసాయివాడిని చూసేసి చూసినవాడు చెప్పడు చెప్పేవాడు చూడు చెప్పేవాడు చూడు చూసినవాడు చెప్పడు ఇట్లే ఒక పది నిమిషాలు చెప్పేసినాడు పది నిమిషాలు ఇట్లే రిపీట్ చేస్తున్నాడు చూసినవాడు చెప్పడు చెప్పేవాడు చూడు చూసినవాడు చెప్పడు చెప్పేవాడు చూడు ఇట్లే చెప్తా ఉంటే ఈ పిల్లలంతా ఇది చేస్తున్నారు జోక్ చేస్తున్నారు గురుగారు చూడు అబద్ధం చెప్పినారు మనకేం చెప్పినారు నేను అబద్ధం చెప్పకూడదు అబద్ధం చెప్పకూడదు అన్నారు కదా గురుగారు చూసినారు కదా ఆవు ఎటువైపు వెళ్ళిందని కానీ ఇప్పుడు అబద్ధం చెప్పినారు కదా గురుగారు అని చెప్పేసి శిష్యులంతా చూసినారు ఆయన పిచ్చి పెట్టింది కసైవాడికి పోయిపోయి వీళ్ళని అడిగినాను కదా అని చెప్పేసి ఆయన అట్లే రిటర్న్ వెళ్ళిపోయినాడు అలసిపోయినాడు వీళ్ళతో మాట్లాడి రిటర్న్ వెళ్ళిపోతే అత్త అడిగినారు ఏ గురుగారు గురుగారు మీరు అబద్ధం చెప్పినారు కదా అని చెప్పేసి అయితే గురుగారు ఎక్కడ అబద్ధం చెప్పినా నేనేం చెప్పినాను చూసినవాడు చెప్పడు అంటే కళ్ళు చూసింది ఎక్కడ పోయిందని దానికి చెప్పడానికి రాదు నోరుకు చెప్పడానికి వచ్చు కానీ కళ్ళు మూసేస్తే దానికి తెలియదు ఎక్కడ పోయిందని చెప్పేసి అందుకు నేను క్లియర్గానే చెప్పినాను చూసినవాడు చెప్పలేడు నాయన చెప్పేవాడు చూడలేడు నాయన అని చెప్పిన నేను అబద్ధం చెప్పలేదే అని చెప్పేసి ఆయన చెప్తాడు ఆయన మాట చెప్తే ఇంక శిష్యులంతా స్టర్న్ అయిపోయినారు అట్లా కొన్ని మనకు సిచ్యువేషన్ వస్తుంది కొన్ని అధర్మము మనం చేయము మన కర్మ ఏం చేస్తుంది మన అధర్మం చేసే విధంగా వస్తుంది అటువంటి పరిస్థితులు మనం ఏం చేయాలా కొన్ని సిచ్యువేషన్ అట్లా వస్తుంది మనకు తెలియదు మన దగ్గర స్వామి నన్ను డ్రాప్ చేయరు అక్కడ అంటాడు మనం టగ కూర్చోబెట్టేస్తాము ఆయన కరెక్ట్ బార్ కడ ఆపేసినాడు అనుకో వైన్ స్టోర్కి తీసుకొని వచ్చిన పుణ్యం మనకు వస్తాయి వాడిని మంచి ప్లేస్కి తీసుకుని వచ్చిన ఆ తాగిదండ్ల పుణ్యం మనకు సగం వస్తాయి ఆ పాపం ఏముందో మనకు ఒదిగిస్తారు మన ఒళ్ళంతా కాల్చలేకపోతే ఒక చెయ్యి అయినా కాల్చేస్తారు కనీసం ఈ చేతితో ద్వారా కదా నీ బండి తోసుకొని వచ్చిందని చెప్పేసి వాడిని తీసుకుని వచ్చిందని చెప్పేసి అట్లా కొన్ని సందర్భాలు మనము అందుకు మనం ఎప్పుడు భగవంతుడి పైన ఎప్పుడు ఆయన తలుచుకొని ఉండాలి ఈ ఈ ఒక ప్రపంచంలో చిన్న చిన్న పాపలు ఉంటాయి అది మనని ఎన్ని సంవత్సరం ఇబ్బంది పెడితే మనకు అర్థం కాదు ఏదో ఒక క్షణం ఆ తప్పు చేసి ఉంటాం ఈ సందర్భంలో మనం తప్పించుకోలేము అందుకే గీతలు భగవంతుడు ఏమంటున్నాడు సతతం తేషాం సతతియుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏనమా ఉపయంతితే నీవిటువంటి పరిస్థితులు నీవేం చేయాలా నన్ను తలుచుకొని ఉండాలి ఎప్పుడు నన్ను తలుచుకొని ఉండాలి నువ్వు ఎప్పుడు కూడా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఎప్పుడు నీవు భగవంతుని తలుచుకొని ఉంటే అప్పుడు ఏం చేశాడు భగవంతుడు దదామి బుద్ధియోగం తం నీకు ఆ బుద్ధినిస్తాడు ఆ బుద్ధిని బుద్ధినిస్తాడు దానివల్ల ఏమవుతుంది తేషం వేం అనుకంపార్థం మన అజ్ఞానం అంత పోతుంది అమ్మ అజ్ఞానజం తమం నాశయామాత్మ భావస్తో జ్ఞానదీపేన భాస్వత అజ్ఞానం మన నుంచి పోయి జ్ఞానం అనే వెలుతులు మనకు వస్తుంది అప్పుడు మనం అర్థం చేసుకుంటాము ఇది చెప్పచ్చా చెప్పకూడదా అని చెప్పేసి భగవంతుడు అయిపోయినా కానీ మనం కొన్నిసారి మనం అనుకోవచ్చు భగవంతుడు అయిపోతే మంచి పనికి చెప్పొచ్చు కదా అని చెప్పేసి కానీ ఆయన అక్కడ పోయేది దేనికని మనకు తెలియదే అప్పుడు కూడా కొన్ని సందర్భం ఉంది ఒకసారి కొండపైకి శ్రీ రంగనాథుని కొండపైకి కొండపైన తీసుకుని వస్తారు అంటే ముస్లింస్ ఆక్రమణం చేసి ఒక మూడు లక్షల మంది ముస్లింలు వస్తారు జస్ట్ ముప్పై వేల మంది ఆ రాజుకు ప్రచారం చేసి దేవుడు అది మా దేవుడు అని చెప్పేసి ఎట్టో ఒకటే ఆక్రమించి తీసుకుని పోయిన రంగనాథ స్వామిని తీసుకుని వస్తారు తీసుకుని వస్తే మరుసటి రోజు మళ్ళీ రాజు ఏమి చేస్తాడు నాకు ఆ విగ్రహం కావాలని చెప్పేసి మళ్ళీ మూడు లక్షల మందిని పంపించేస్తాడు వీడు దగ్గర దగ్గర వీడు ముప్పై వేల మంది ఎట్టో ఒకటి రంగనాథ్ని తీసుకొని రావాలా శ్రీరంగం కానీ పట్టుకొని వస్తున్నారు వస్తున్నారు సుమారు దగ్గర దగ్గరే తిరుపతికి వచ్చేసినారు తిరుపతికి వచ్చినప్పుడు అక్కడ అలిపిరి ఇక్కడికి వచ్చినారు అలిపిరి నుంచి కొండపైకి తీసుకుని పోయినారు ఇంకా వాడు వాళ్ళు వచ్చేసినారని తెలిసిపోయింది మళ్ళీ విగ్రహాన్ని రిటర్న్ తీసుకోవడానికి రాజు మళ్ళీ మూడు లక్షల మందిని పంపించినాడు మళ్ళీ మనం ఈ విగ్రహాన్ని ఇయ్యాల్సి వస్తుంది మన నంపేరు మళ్ళీ ఇయ్యాల్సి వస్తుందని చెప్పేసి పైకి తీసుకుని పోయినారు కొండ పైకి తీసుకుని పోయినారు కొండపైన తీసుకుని పోయి ఇప్పుడు చూడొచ్చు మీరు ఎప్పుడైనా కొండకు బాలాజీ పైకి దర్శనకు పోతే అక్కడ మీరు ఆ లోపలికి వెళ్ళినప్పుడు మీరు ఆ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు రంగమంటప అనే ఒక ప్లేసే ఉంది అక్కడ ఆ టైం కూడా ఉంది రంగనాథ ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడని చెప్పేసి ఆ టైం కూడా ఉంది ఎన్నో సందర్భంలో ఏ సందర్భంలో జరిగిందని చెప్పేసి మొత్తం అక్కడ దీనిలో రాసి పెట్టినారు వాళ్ళు ఆ కాపర్ షీట్ తోటి అట్లా మీరు అక్కడ చూడొచ్చు ఇప్పుడు కూడా రంగమంటపం ఉంది దేవుడిని అట్లా పైకి తీసుకొని పోయినారు పైకి తీసుకొని పోయినప్పుడు అలిపిరిక్కడ దగ్గర దగ్గర మూడు లక్షల మంది ఉన్నారు కొండ కింద మూడు లక్షల మంది అక్కడ లోకల్ వాళ్ళని అడుగుతున్నారు ఎక్కడ ఇక్కడ వచ్చినారు మా ఒక మీ వాళ్ళు ఎక్కడ పోయినారు తెలుసా అని చెప్పేసి వాళ్ళకి అన్ని ఈ ముస్లిమ్స్కి అందరూ తెలుసు కొండపైన పోయినాడని చెప్పేసి కానీ నంపారు మళ్ళీ కాపాడాలా భగవంతుని యాక్చువల్ మనమేం కాపాడేది లేదు మనకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు భగవంతుడి కోసం నీవు టెన్షన్ పడుతున్నావా అని చెప్పేసి ఎప్పుడు చూస్తే నీ భార్య బిడ్డల కోసమే టెన్షన్ పడుతున్నావా దీనివల్ల నీది ఒక పవిత్రం జరగదు నీ హృదయంలో పవిత్రం జరగదు ఇంకా ఇంకా నువ్వు అజ్ఞానంలో మునిగిపోతావు అయితే భగవంతుడి కోసం నీవు టెన్షన్ పడినప్పుడు భగవంతుడి కోసం నీ హృదయము పరితపించినప్పుడు నీ హృదయంలో పవిత్రత అనేది వస్తుంది అందుకోసం భగవంతుడు కొన్ని సందర్భాలు ఇటువంటిది ఒక సిచ్యువేషన్ అంతా క్రియేట్ చేస్తాడు అట్లా వీళ్ళు భగవంతుడి కోసం టెన్షన్ పడే లోకల్ వాళ్ళు చెప్తున్నారు మీరు కొండపైకి వెళ్తారా చిచి పోవద్దండి అక్కడ పోవద్దు అక్కడ వాళ్ళు పందికి పూజ చేస్తారు కొండపైన అక్కడ ఒక పంది ఉంటుంది ఆ పందికి పాలు ఆ పంచామృతం అంది పూజ చేసి పంచామృతతోటి దానికి అభిషేకం చేస్తారు మీరు అక్కడ పోవద్దని చెప్తారు అప్పుడు ఏం చేసినారు వీళ్ళు అక్కడ దేవుడి దగ్గర పోవద్దని చెప్పినారు కానీ వాళ్ళు కూడా భగవంతుని అనుగ్రహం వస్తుంది ఎందుకంటే ఇటువంటి వాళ్ళు అక్కడ పోయేది నీకు అక్కడ నాశనం చేయడానికి పోతున్నారు అక్కడ అధర్మం చేయడానికి పోతున్నారు అట్లా ఏ సందర్భంలో ఎక్కడ మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం ఒక గైడ్ చేసినామంటే మనము చేసేది కరెక్టా రాంగా రైట్ మనం క్లియర్గా తెలిసి ఉండాలి ఒక్క ఒక్క రోజుకు మనము శాస్త్రం చెప్తుంది మనం ఒక్కరోజు సరిపోతాయి ఎనభై ఒక్క వేల జన్మలు తీసుకోవడానికి అని చెప్పేసి ఒక్కరోజు చేసిన పాపం సరిపోతాయి ఎయిటీ వన్ థౌజండ్ బర్త్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక్కరోజు చేసిన పాపం అంత మనం అనుకోండి ఒక వంద సంవత్సరాలు బతికితే మనం ఎంత పాపం చేయగలుగుతామో ఇంత పాపానికి మనకు ఎంత శిక్ష దొరుకుతుంది ఒక చిన్న విషయం చాలు ఒక ఏదో ఒక మంచి మంచి ఆమె ఉంటుంది ఆమెకేదో పెళ్ళి జరగకపోతుంది మనం ఏదో ఒక అసూయతోటి ఆమెను ఒక పెళ్లి తప్పించుకుంటాం ఆమె ఈ భర్తలకు ఆమెను ఏదో తప్పుగా చెప్పేసి ఆమె గురించి మనం పెళ్లి తప్పించుకున్నాం అనుకోండి నెక్స్ట్ నెక్స్ట్ భర్త ఏమవుతుంది నోట్లు మాటలు రావు ఎందుకంటే నీవు ఒక ఏ రీజన్ లేకుండా ఒక అమ్మాయిది ఒక భవిష్యాన్ని నాశనం చేయాలనుకున్నావు నీ మాట్లాడితే డేంజర్ నీ నోరు మాట్లాడకుండా మంచిదని చెప్పేసి అట్లే మగవాడిలాగా పుడతాం మనం మాటలు రాని వాడిలాగా పుడతాం అట్లా చిన్న చిన్న పాపాలు మనకు అర్థమే కాదు ఒక జన్మలో ఒక ఆవుని కాళ్ళు తన్నామనుకోండి నెక్స్ట్ ఒక బర్త్ ఫుల్ మనం హ్యాండిక్యాప్ట్గా పుడుతున్నాం కాలు పనిచేయదు చిన్నది ఒక బ్రహ్మచరణం ఒక ఆవును ఒక కాళ్ళు ఒక తన్నేస్తే చాలు కుంటోడుగా పుడతాం మనం అట్లా ఒక చిన్న చిన్న పాపాలు ఒక జన్మలకు సరిపోతాయి ఒక్క రోజులు ఒక్క ముప్పై సెకండ్స్లు లేకుండా ఒక్క నిమిషం చేసిన పాపం కాబట్టి ఈ ప్రపంచము మంచి వాళ్ళకి చెప్పిన ప్రపంచం కాదు ఇదే జంట్ల మ్యాన్ కోసం ఉండే ప్రపంచం కాదు అందువల్ల ఈ ప్రపంచాన్ని తప్పించుకునే మార్గం మనం చూడాలా ఎప్పుడూ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఎప్పుడు భగవంతుని ఒక నామస్మరణ చేస్తూ గోమాతకు సేవ చేస్తూ తులసి మహారాణికి సేవ చేస్తూ వైష్ణువులకు అపరాధం చేయకుండా వైష్ణవులతోటి మంచి రిలేషన్ పెడుతూ భక్తుల యొక్క సాంగత్యంతో ఎప్పుడు శ్రీమద్ భాగవతం భగవద్గీత లాంటి మంచి గ్రంథాలని ఎప్పుడు పఠిస్తూ ఎప్పుడు మనసుని కృష్ణుడి దగ్గరే ఉంచడానికి ప్రయత్నం చేయాలి మిగిలిన ఎక్కడ దీన్ని పనిపించకుండా ఎక్కడ తిరగడానికి ఇవ్వకుండా ఎప్పుడు మనం కులశేఖరాల కథలు విన్నాం కదా ఏ మనసా ఇప్పుడే నీవు ఆ భగవంతుడు అని చెప్పేసి ఆ తామర పూలు రెండు తామర పూలాంటిది లాంటిది ఆ పాద పద్మల కడ తిరుగు ఓ రాజాంశ నీవు అక్కడే ఆ కోనేరులో తిరుగు నువ్వు బయటికి రావద్దు ఇప్పుడే అక్కడ తిరుగుని మనం కులశేఖర ఆళ్వారు సారీ అవును కులశేఖర ఆళ్వారు దొక్క ముకుందమాల సూత్రం దొక్క శ్లోకం చెప్పినప్పుడు చెప్పినాం ఇంతకు ముందు ప్రవచనంలో అట్లా ఎప్పుడు నీవు భగవంతుని తలుచుకొనేసి భగవంతుడి వైపు నీ మనసుని పెట్టుకునేసి నీవు అక్కడే ఉండు బయటికి రావద్దు నేను చిన్న చిన్న సహాయం దీనికి ఇప్పుడు మనం అనుకుంటామా నా దగ్గర ఏదో నాకు కోట్ల రూపాయలు వస్తే నేను యాభై లక్షలు గుడికి ఇస్తాను డెబ్బై ఐదు లక్షలు గుడికి ఇస్తాను అనుకుంటాం అరే భగవంతు తెలుసు నీకు కోట్ల రూపాయలు ఇస్తే నీవేం చేస్తాను భగవంతుడు బాగా తెలుసు కాబట్టి భగవంతుడు ఏది ఇస్తే నేను అట్లా చేస్తాను అట్లా అన్నద్దు నీకు ఏది ఇచ్చినావు ఇచ్చినాడు భగవంతుడు ఏది ఇచ్చినావో దాంతో నీవెంత సేవ చేస్తున్నావు ఒక పెళ్ళికి మనం తెలుసు ఒక పెళ్ళికి నీ కూతురు పెళ్ళి అయితే నీవు ఎంత ఖర్చు పెట్టి ఎన్నిసారి కొన్నావు బంధువులకి ఎన్నిసారి కొన్నావు ఎవరెవరికి ఏమేమి తీసిచ్చినావు గిఫ్ట్గా మొత్తం భగవంతుడు లెక్క ఉంటాయి భగవంతుడు కూడా చూస్తాడు నాకేది వంద రూపాయలు దోతి అని ఇచ్చినావా లేదా అని చెప్పేసి భగవంతుడు కూడా మనం ఎంత ఖర్చు పెడుతున్నాం భగవంతుడు క్లియర్గా తెలుసు నీ భార్య బిడ్డల కోసము నీ ఇంటి వాళ్ళ కోసము నీ మిత్రుల కోసము నీవెంత ఖర్చు పెడుతున్నావు నీవేమేమి చేస్తున్నావు అని భగవంతుడు క్లియర్గా తెలుసు అప్పుడు ఆయన కోసం నీవేం చేసినావు ఆయన కోసం ఏమైనా చిన్నదన చేసినావా ఇప్పుడు ఇక్కడ ఆమె చెప్పేది అదే ఇదేమే పెద్ద సేవ కాదు ఆమె చెప్పేది నేను తిరుకోళూరుకు వచ్చే వాళ్ళకు ఎన్నో విషయం చెప్పి ఉండొచ్చు ఇటుపోడ మీకు తామరపడి నది ఉంటుందండి చాలా పవిత్రమైన నది ఇక్కడ మీరు స్నానం చేసుకుంటే చాలా మంచిది అక్కడ పోతే ఆళ్వారు తిరునగరి ఉంటుంది ఇటు వస్తే తిరుకోళ్ళూరు మన వైతమనేది స్వామి ఉంటాడు అక్కడిపోతే శ్రీవైకుంఠం ఉంటుంది వైకుంఠ శ్రీ వైకుంఠం గుడి ఉంటుంది వైకుంఠనాథుడు సాక్షాత్ వైకుంఠం చూసిన వైకుంఠనాథుడు ఉంటాడు అటుపోతే మాయాకూతను ఉంటాడు పెరుంకుళం గుడి ఉంటుంది ఎన్నో చెప్పిండొచ్చు ఆమె అక్కడ ఉండే నవ తిరుపతి గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు వచ్చిన వాళ్ళకంతా ఆమె చెప్తుంది నేను ఇన్ని సంవత్సరం నుంచి ఇక్కడ కూర్చునేసి ఎవరికి ఒక దారి చెప్పలేదే నేను ఒక మార్గం చెప్పలేదే ఇటు పోయినారా ఈ గుడి దర్శనం అయిందా త్వరగా త్వరగలండి మీరు ఇప్పుడే పోతే ఆ గుడి దర్శనం చేసుకోవచ్చు ఇంకా అక్కడ స్పీడ్గా దర్శనం చేసుకుని ఇంకొక పక్కన ఇంకొక గుడి ఉంటుందండి ఇరటై తిరుపతి ఉంటుంది అక్కడ అరవింద లోచన ఉంటాడు ఇక్కడ దేవపిరాన్ ఉంటాడు త్వర త్వరగా అక్కడ దర్శనం చేసుకోండి తర్వాత క్లోజ్ అయిపోతుంది ఆ మధ్యలో కొద్దిగా టైం దొరికితే అక్కడే తామ్రపాణి నది ఉంది మంచి స్నానం చేసుకోండి ఇట్లంతా చెప్పిండొచ్చు కానీ నేను ఎవరికి ఈ మాట చెప్పలేదే ఆధ్యాత్మిక విషయంలో ఎవరికి నేను దారి చూపిలేదే మనం కూడా చాలా మంది దొరుకుతారు ఏం చేయాలో అర్థం కాకుండా మనము మంచి మాట చెప్పచ్చు అయ్యో జీవితంలో దీనికోసం నీకు సమస్యలు వస్తున్నాయా కొద్దిగా భగవద్గీత యథాతథ జస్సి అయితే బుక్స్ తీసుకో చదువు కొద్దిగా ఇక్కడ సండే సండే ప్రోగ్రాం ఉంటుంది రా నీ భజన కీర్తనలో పాల్గొను ఇక్కడ ప్రవచనం ఉంటుంది రా ఒక గంట సేపు ఇరవై మూడు గంటలు నీ కోసము నీవు పిచ్చి పిచ్చి కథలు వినడానికి పిచ్చి పిచ్చి నీ బుర్ర చెడిపించడానికి ఎన్నో చూస్తున్నావు కదా సెల్ ఫోన్లో కూర్చొని చూడు ఇక్కడ ప్రవచనం జరుగుతుంది ఒక గంట సేపు కూర్చొని విను నీకు మంచి జరుగుతాయి హృదయంలో మార్పు అనేది కలుగుతుంది భక్తి చేయాలనే ఆశ కలుగుతుంది భగవంతు గురించి కొద్దిగా విను అట్లంతా మనము మంచిగా మనం గైడ్ చేయొచ్చు దానివల్ల మనకు మంచి మంచి దొరుకుతుంది ఆ ఆత్మకు మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం అట్లా మన మంచిగా చేయాలనుకుంటే ఎన్నో అవకాశాలు ఉంది మనం మంచిగా చేయడానికి భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చిన్న చిన్న అవకాశం ఇస్తాడు దీనికంతే మే డబ్బులు ఖర్చు పెట్టాలనేం లేదు జస్ట్ ఒక మాట ద్వారా ఇప్పుడు ఇంకా సులభం ఫోన్ వచ్చింది ఎవరు ఫోన్లు అడిగినా కానీ మనం చెప్పచ్చు ఎక్కడ ఎక్కడెక్కడ ఏమేమి గుడి ఉంది ఏమేమి దర్శనం చేసుకోవాలి ఏమేమి చూడాలా మంచి మాట మనం చేయడానికి ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయి మంచి పని కోసం ఇప్పుడు కానీ ఈమె బాధ ఏమంటే నేను అటువంటి పని చేయలేదు కదా వచ్చిన భక్తులకు సహాయపడలేదు కదా నేను వచ్చిన భక్తులకు ఇట్ ఇట్ కబంధుడట రామలక్ష్మణులకు ఇట్లా పోండి ఇట్లా పోండి అని చెప్పేసి ఇట్లా మార్గం చూపించి వాళ్ళ బాధల్ని ఆ దేవుడు ఒక బాధని తీసేసిన తీసేసినారు సుగ్రీవుని కలిసినారు తర్వాత హనుమంతుని కలిసినాడు తర్వాత శబరిని కలిసే ఇట్లంతా రామలక్ష్మణ్ లాస్ట్గా సీత ఉంది అని తెలిసిపోయింది యుద్ధం అంతా జరిగింది సీతను తీసుకుని వచ్చినారు అన్ని మంచి పని జరిగింది ఈయన ఒక గైడెన్స్ చేసినాడు ఆ కబంధుడు అంతొక అంత చిన్న పని కూడా నేను చేయలేదు కదా స్వామి నేను ఎందుకు ఈ ఊర్లో ఉండాలనుకోండి మీరే చెప్పండి అని చెప్పేసి ఆమె బాధపడుతోంది నేను ఇంత ఒక ఒక్కరికి కూడా సహాయపడలేదు దేవుడు వదిలండి కబంధుడు సాక్షాత్ దేవాది దేవుడు ఆయనకి ఇంత సహాయపడ్డాడు నేను ఒక సామాన్య మనుషులకి సహాయపడలేదే సామాన్య మనుషులకైనా కానీ నేను ఈ వైతమానిదికి ఎంతో గ్లోరీస్ ఉన్నాయి ఆళ్వార్ తిరునగరు ఎంతో చెప్పేంత వైభవాలు ఉన్నాయి శ్రీవైకుంఠలు చెప్పడానికి ఎంతో వైభవాలు ఉన్నాయి నవ తిరుపతి ఇది ఎన్నో వైభవాలు ఉన్నాయి తామ్రపణికి ఎంతో వైభవాలు కీర్తులు ఉన్నాయి దేని గురించి కూడా నేను మాట్లాడలేదు కదా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను నా నోరు కానీ నా చెయ్యి కానీ ఒక్క మంచి పనికి ఉపయోగపడలేదు కదా నేను ఎందుకు ఇక్కడ ఉండాలా అందుకు నేను ఈ ఊరు వదిలేసిపోతున్నానంటే రామాంజుల వారు మళ్ళీ కృపతోటి ఆమెను చూస్తారు దీనికోసం నేనేమో అనేది పోమని చెప్పలేదు కదా ఇక్కడ ఉన్నావు నా గురించి అని చెప్పలేదు నీవు ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి నిన్న బహిష్కారం చేసినాడు లేదు కదా మళ్ళీ ఎందుకు నీవు పోతున్నావు ఇక్కడ నుంచి అంటే ఆమె మళ్ళీ ఏం చెప్తుందని చెప్పేసి రేపు క్లాసులు మనం తెలుసుకుందాం జగద్గురు శిల ప్రభుపాదకి జై రంగనాథ స్వామికి జై రామాంజాచార్యకి జై गुरुदेव की जय निताय गौर प्रेमानंदे हरि हरि बोल